तथा नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व अनन्तवीर्यामितविक्रमस्त्वम् सर्वम् समाप्नोषि ततोऽसि सर्वः नमः पुरस्तात् दिशि तुभ्यम् अथ पृष्ठतः ते पृष्ठतः अपि च ते నమః సర్వాసు దిక్షు సర్వత్ర స్థితాయ హే సర్వానంతవీర్యామిట విక్రమ అనంతం వీర్యం అస్య అమితో విక్రమ అస్య వీర్యం సామర్థ్యం విక్రమ పరాక్రమ వీర్యవాన్ అపి కశ్చిత్ శస్త్రాదివిషయే న పరాక్రమతే మందపరాక్రమో వా త్వంతు అనంతవీర్య అమితవిక్రమశ్చ ఇది అనంతవీర్యామిటవిక్రమः సర్వం సమస్తం జగత్ సమాప్నోషి సమ్యక్ ఏకేన ఆత్మనా వ్యాప్నోషి యత తస్మాత్ అసి భవసి సర్వ త్వయా వినా భూతం నకించిదస్తి కించిదస్తి ఇత్యర్థ